श्रीगुरुभ्यो नमः हरिः ओम् श्रुतिस्मृतिपुराणानामालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् आनुमानिकमपि एकेषाम् इति चेत् न शरीररूपकविन्यस्तगृहीतेः దర్శయతి నేను మీకు మనం చేశాను గీతా భాష్యంలో సర్వత్రా మీమాంసక మత నిరాకరణం ఉంటుంది మీమాంసకుల యొక్క భావజాలము సమాజాన్ని గట్టిగా పట్టి ఉంటుంది సమాజము చాలా రుచువలిస్టిక్ సమాజంలో ఉంటుంది ఆ సమాజంలో రుచువలిజం అనే ఒక లక్షణాన్ని మీమాంసకులు పెట్టారు కుమారుల భక్తుల యొక్క ప్రక్రియ భగవాన్ బుద్ధుడు పెద్ద విప్లవాన్ని పట్టుకొచ్చింది దేనికి విరుద్ధంగా అంటే రుచువలిజంకి విరుద్ధంగా ఆ రిచువలిజంని బాగా ప్రతిష్ట చేసేటువంటి శాస్త్రమే మీమాంసక మతం దానిని చంద్ర భగవత్పాదులు బుద్ధుడు అంతా తిరస్కరించాడు లాక్ స్టాక్ అండ్ బ్యారల్ మొత్తం అంతా తిరస్కరించాడు శంకరులు అన్నారు ఇప్పుడు కర్మ అనేది మనిషి జీవితంలో భాగం మీరు తిరస్కరించి కూర్చోబెట్టి వాడు యవ్వనంలో ఉంటాడు వాడు బోడుగుండు చేసి వాడు మెడ వాడి బుధం మీద కాషాయం వేసి చేతికో భిక్షాపాత్ర ఇచ్చి బతకమంటే వాడు దానికి సంసిద్ధుడైతే పర్వాలేదు సంసిద్ధుడు కాకపోతే డేంజర్ అంచేత ఈ పరిస్థితి ఉంది విజత్రే బౌద్ధమతము తరువాతి కాలములో యవ్వనంలో సన్యాసం తీసుకున్న వాడు వారి కే కారణం ఏదైనా తనకి సన్యాసం అనుభవం కాకపోతే మనిరనకొచ్చుండి తీసుకు వచ్చే వాడు బహుష్ చెచ్చారు విజత్రమే ఇప్పుడు మీకు బౌద్ధ దేశాలు కుషన కాలం తే మనేషియా మనేషియా ఇలా ఉంటారు బర్మ టిబెట్ టిచాట్ టిబెట్ లోన సోషలై కుల చెనాంగల అందుచుకొస్తున్నారు స్వతంత్రమైన సోషల్ లైఫ్ కలిగినటువంటి బౌద్ధ దేశాల్లో థాయిలాండ్ ఇచ్చారు దేశాల్లో వాళ్ళు యవ్వనంలో సన్యాసం తీసుకుంటారు తీసుకుని అలాగే ఇజ్రాయేళ్లలో కాన్స్క్రిప్షన్ టూ ఇయర్స్ వాళ్ళు మిలిటరీ ఉండి వెనక్కి వస్తారు సోషల్ లైఫ్కి సివిల్ లైఫ్కి అదేవిధంగా సన్యాసం తీసుకుని రెండేళ్లు మూడేళ్లు సన్యాసులుగా బతికి చాలు మనం ఈ సేవ చేసింది చాలా వెనక్కి వచ్చి పెళ్ళాడి బిజినెస్ చేస్తారు ఒక ఆయన మినిస్టర్ అయ్యాడు సన్యాసం తీసుకుని వెనక్కి వచ్చి పెళ్లి చేసుకుని పాలిటిక్స్ లో ఎలక్షన్ పోటీ చేసి నెగ్గి మినిస్టర్ కూడా అటువంటి వ్యవస్థను వాళ్ళు పెట్టుకోవాల్సి వచ్చింది కానీ శంకరులు దాన్ని ముందే గుర్తించారు కర్మ అనేది మనిషి జీవితంలో భాగంగా ఉంటుంది దాన్ని త్యాగం చేసేటువంటి సందర్భం కొద్ది ఉంటుంది కాబట్టి ఆ కర్మకి పూర్తిగా తిరస్కరించడం కాదు మనం చేయాల్సింది ఆ కర్మలో కూడా మహర్షులు దర్శించినటువంటి కర్మ ఏంటి దాని ఎందుండే యోగ్యమైన అంశాన్ని తీసుకోవాలి బాత్ వాటర్ని పారేయాలి కానీ పిల్లవాడిని కూడా పారేయకూడదు అలాగే ఇంగ్లీష్లో సామెత you have to discard the bath water but not the child bath water అంటే స్నానం చేసినప్పుడు మీరు పిల్లవాడిని కూర్చుని కూర్చోబెట్టి స్నానం చేయిస్తారు ఆ తొత్తి నిండా సబ్బు నీళ్లు తూములేట ఉంటాయి అవన్నీ పారపోస్తారు తీసుకెళ్ళి పిల్లల్ని కూడా పారేసేస్తారు అలా చేయకూడదు కర్మను ఎట్లా పెట్టుకోవాలి మనం నిత్యకర్మ దాన్ని శోధన చేసి ఆ శోధన అంతా మీకు భగవద్గీతలో బాగా దృఢంగా కనబడుతుంది మొత్తం అంతా అదే భగవద్గీత అంతా అంటే ఇది మీమాంసక మత ఖండనం సమాజంలో ఇంకొక దృష్టికోణం ఏమిటంటే ఈశ్వరుడు నిరాకరణ ఈశ్వరుని ఒప్పుకోరు కైండ్ ఆఫ్ సైంటిఫిక్ పీపుల్ ఈ సైంటిఫిక్ పీపుల్ కి ఆధునిక కాలంలో వాళ్ళకి ఓపెన్ మైండ్ ఉంది మేము ఈశ్వరుణ్ణి we don't say no to Ishwara at the same time we don't say yes to Ishwara అని వాళ్ళు న్యూట్రల్ గా ఉంటారు కానీ ఈ సాంఖ్యులు వీళ్ళు నో చెప్పేశారు నో ఈశ్వర నో ఈశ్వర అయితే వీళ్ళు జగత్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రధానం నుంచి వచ్చింది ప్రధానం అనే ఒక ఐటమ్ని వాళ్ళు ఇమాజిన్ చేశాను బుద్ధితో కల్పించాను అంచేతనే దానికి అనుమానికము అంటే it is something which a conceived it is conceptual not that somebody experience it it is entirely conceptual others Brahma is not conceptual బ్రహ్మని వీళ్ళు అనుభవానికి తెచ్చుకుని చెప్పిన మాట అహం బ్రహ్మాస్మి ఇత్యాది సో ఈ కాన్సెప్చువల్ ప్రధానం అనేది ఉన్నది వాళ్ళు దాన్ని భావన చేసి అది అడ్డుగా పెట్టుకుని ఈశ్వరుణ్ణి తిరస్కరించినారు ఆధునిక కాలంలో మీకు అంటే ఆ ధోరణి అంటే వాళ్ళే నా అభిప్రాయం కాదు వాళ్ళు చాలా లోతైన నియమా లోతైన తర్కము ప్రక్రియ కలవారు ఎవరు సాంఖ్యులు కానీ ఆధునిక కాలంలో అంత లోతైనటువంటి సిస్టమ్స్ అవి లేవు బట్ స్టిల్ మీకు ఏదైనా ఒక కంపారిజన్ చెప్పాలన్నట్లయితే ఈ సాంఖ్యులు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో జన విజ్ఞాన వేదిక ఒకటి దానికి కొంచెం దగ్గరగా వస్తారు వాళ్ళు సాంఖ్యులకి దగ్గరగా వస్తారు అయితే జన విజ్ఞాన వేదిక వెనకాల ఉన్నటువంటి మీమాంస ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ఏమిటా నేను పరిశీలించే ప్రయత్నం చేశాను వాళ్ళకి అలాంటి బ్యాక్గ్రౌండ్ ఏమి ఉన్నదని నాకు అనిపించలేదు ఎందుకంటే వాళ్ళు ప్రతిపాదన కొంచెం బలంగా చేస్తూ ఉంటారు కదా మనం వాళ్ళని పాజిటివ్ దృష్టితో చూడాలి వాళ్ళు చెప్పే దాంట్లో మంచి విషయాలు చాలా ఉన్నాయి మంచి విషయాలను స్వీకరించాలి కానీ మంచి చెప్తున్నాడని సంతోషించే లోపల వాళ్ళు కాల్ చేసి పెడతాడు నేను వాళ్ళని చాలా మంది నేను ఎన్కౌంటర్ అయ్యాను ఒకసారి సభలోనే ఉన్నారు వాళ్ళు నేను వాళ్ళు కాకినాడలో వాడు చాలా మంచిగా మాట్లాడతారు వివేకానంద జయంతికి వాళ్ళు వచ్చారు నేను వెళ్ళాను వాడు వచ్చాడు ఎంతో బాగా మాట్లాడతారు చిత్త దగ్గరనే కాల్ చేసి పెడతారు ఈ సంఖ్యలో అలాంటి సో వీళ్ళు ఈశ్వర నిరాకరణ చేస్తారు ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళ యొక్క ఫిలసాఫికల్ మూవింగ్స్ ఎక్కడ అనేది నాకు అర్థం కాలేదు ఏదో ఉండి ఉంటుంది వాళ్ళకి ఎవరో నాయకుడు ఫిలాసఫర్ ఎవరో ఉండి ఉంటుంది గోరా వాళ్ళు వాళ్ళ నాస్తికవాదం నుంచి వచ్చారు విజయవాడ నాస్తికవాదం నుంచి పుట్టింది ఆ లక్షణాలు బాగా కనపడతాయి ఆ మోడల్ వీళ్ళు సాంఖ్యులు వీళ్ళు ఏం చేస్తారంటే జగత్తు పుట్టడానికి ఈశ్వరుడు అలాగే అక్కర్లేదు ఈశ్వరుని తిరస్కరించి కేవలము కాన్సెప్చువల్ ప్రధానాన్ని ఒకదాన్ని పెడతారు అయితే భారతదేశంలో సమస్య ఉంది అప్పట్లో అది ఇప్పుడు కూడా ఉందా అని నాకు అనిపిస్తుంది దాన్ని Swami Vivekananda parliament of religions లో కూడా ప్రస్తావించారు అదేమంటే భారతదేశంలో ప్రతిదాన్ని మీరు వేదముతో ముడిపెట్టాలి దాన్ని వేదం అన్నారు వేదము అనేస్తే దాంట్లో రెండు అంశములు ఉంటాయి ఒకటి వేదం అంటే ఏమిటి ఇది తెలియదు కాబట్టి మీకు చెప్పింది అది వేదము అవునా కాదా అని వివేకం చేసి వివేచన చేసేంత మొనగాడు మీకు ఎక్కడ చుట్టుపక్కల కనలేదు కాబట్టి యూ ఆర్ ఫ్రీ మీరు రిస్క్ తీసుకుని మీరు వేదం అనేసేయచ్చు మొన్న ఓ అమ్మాయి నేను ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేసి వాళ్ళతో పాటు తిరిగేసి ప్రెసిడెంట్తో పాటు ఫోటోలు దిగేసి చాలా చాలా చేసేసింది ఆ అమ్మాయి అది ఇప్పుడు పట్టుకున్నారు అయితే వీళ్ళు పట్టుకునేప్పటికీ ప్రెసిడెంట్ ప్యాలెస్లో కట్టే వెళ్ళిపోయింది అమ్మాయి సెక్యూరిటీ లెవెల్స్ అన్నింటినీ దాటేసుకుంటూ ఐఏఎస్ ఆఫీసర్గా సుమారు ఒక నెల రోజులు చలామణి అయిపోయింది ఐదారు నెలలు చలామణి అయిపోయింది ఆ రకంగా ఇది వేదము అని చెప్పి మీరు చలామణి అయిపోతూ ఉండొచ్చు టీవీలకు కూడా ఎక్కువచ్చు మిమ్మల్ని కాదని వాడు ఎవడో ఉన్నాడు ఎవడో ఉంటాడు అదే వాడు చెప్తున్నది వేదం కాదురా అని అనిపిస్తుంది అనిపించి నోరు మూసుకుని ఊరుకుంటాడు ఏం చేస్తాడు ఇప్పుడు నాకు తెలిసిందనుకోండి వీడు చెప్పేది వేదం కాదని తెలిసిందనుకోండి నేను ఏం చేస్తాను సరే కానీ లోపం ఎలా ఉందని దేవుడికి దండం పెట్టి ఊరుకుంటాను ఇంకా అందుకంటే చేసి మిగతా మొత్తం జనంలో తెలుసున్న వాళ్ళు ఎవడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కాబట్టి ఆ రిస్క్ తీసేసుకోవచ్చు నెంబర్ వన్ అది మీ there is nobody to call the bluff number one number two ఇది వేదము అనేప్పటికీ సమ్ కైండ్ ఆఫ్ యాక్సెప్టబిలిటీ వస్తుంది సో మచ్ సో ఈ రోజుల్లో క్రిస్టియన్ మిషనరీస్ బైబిల్ని బైబిల్ వేదము అని పేరు పెట్టి పుస్తకాలు ముద్రిస్తున్నారు దానికి బైబిల్ వేదము అంటే బైబిల్ అంటే దానికి యాక్సెప్టబిలిటీ తక్కువ బైబిల్ వేదము అనేప్పటికీ it sounds very attractive and people accept కాబట్టి సాంఖ్యులు కూడా మీరు చెప్పింది వేద విరుద్ధము అంటే they have to get acceptability by saying మా సిద్ధాంతములకు వేదము నుండి మూలము కాదు అని చెప్పడం ఉందో చూపించే మూలం మాకు ఎక్కడా కనపడలేదు అంటే ఒళ్ళు అంతటా లేకపోతేనే ఎక్కడో చోటు ఉంది ఆనుమానికమపి ఏకేషాం ఇది చే ఏకేషాం సాక్షిణ అంటే కఠోపనిషత్తులో ఉంది అని వాళ్ళు చెప్పారు ఇది చేతున్నా ఇది సరికాదు ఇది నేను ఉంటే రీక్యాప్ చెప్పాను మనం కొంత ముందుకు వెళ్ళినాము సూత్రం రూప సూత్రాన్ని వ్యాఖ్యానిస్తున్నారు శంకరులు అయితే ఆయన ఏమన్నారంటే ఏ వాక్యమైతే మా సిద్ధాంతాన్ని సపోర్ట్ చేస్తోందని సాంఖ్యులు ఉపంకిస్తూ ఉన్నారో ఆ వాక్యము యథార్థంగా వాళ్ళ సిద్ధాంతాన్ని సపోర్ట్ చేయటం లేదు ఆ వాక్యాన్ని మీరు సరిగ్గా పరిశీలించి చూడండి ఆ వాక్యము చెప్పేటువంటి విషయం ఈ సాంఖ్యులు చెప్పే ప్రధానం కానే కాదు అది మరొకటి అని చెప్పడం కోసం ఈ సూత్రము ఆరంభమైంది అంతవరకు చూసాం లాస్ట్ క్లాస్ లో పరసందర్భ ప్రవర్తతే ఇప్పుడు సూత్రాలను వివరిస్తున్నారు ఆనుమానికమపి అనుమాన నిరూపితమపి ప్రధానం ఏకేషాం శాఖినాం శబ్దవత్ ఉపలభ్యతే ఇది పూర్వపక్షం కదా ఆనుమానికమప్యేషామితి చేత్ అంతవరకు పరోక్షం సో ఆనుమానికమపి అనుమానికము అంటే అనుమానము చేత నిరూపించబడినది నిరూపించుట అంటే ప్రతిపాదించుట కేవలము అనుమానము చేసి అంటే ఇన్ఫరెన్షియల్ గా కాన్సెప్చువల్ గా తర్క బలంతో ప్రతిపాదించారు ప్రధానము అనేదాన్ని జగత్ కారణముగా అటువంటి ప్రధానము అనేది కేవలము మా తర్కబలం మాత్రమనే అనుకోవద్దు మీరు అది దానికి సర్వ వేదాంతములందు ఆ ప్రతిపాదన లేకపోయినా ఎక్కడో ఒక చోట కొంతమంది శాఖలైంది అంటే ఈ శాఖలన్నింటికీ ఒక్కొక్క శాఖను అధ్యయనం చేసేటువంటి ఆ పరంపర ఒకటి ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో యజుర్వేద శాఖను అధ్యయనం చేసే పరంపర ఉంటుంది అదే మీరు గుజరాత్ వరకు పోతే అథర్వ వేదాన్ని అధ్యయనం చేసే పరంపర తమిళనాడులో కొంత ఋగ్వేదం ఉన్నది ఇంకా కొంచెం డౌన్ వెళ్తే సామవేద పరంపర ఎక్కువ కేరళ ప్రాంతంలో ఉన్నది సో ఈ విధంగా ఆయా శాఖల వాళ్ళు ఆయా ప్రాంతములలో ఉండి అధ్యయనాలు చేస్తూ ఉన్నారు ఈ ప్రధానం అనేది అన్ని శాఖలలోనూ సమానంగా కనపడకపోయినా ప్రసిద్ధంగా కొంతమంది శాఖలలో అయితే ఉన్నది ఆ కొంతమంది శాఖ ఏంటంటే భాష్యకారులు చూపిస్తారు సూత్రంలో అన్ని వివరాలు ఉండవు ఒకే సూత్రమే ఉంటుంది కొంతమంది శాఖలలో ఉన్నది అంటే అర్థమైందనమాట ప్రధానమునకు సపోర్టు వేదమునందు లభించినది శబ్దవత్ శబ్దము కలది ఈ ప్రధానముది అనేది శబ్దము యొక్క సపోర్టు కలది అని మనకలా కనబడుతూ ఉన్నది ఎక్కడ కనపడిందండి మీకు కాఠకై కథ కఠోపనిషత్తులో కనపడింది మీకు నేను దృష్టాంతం చెప్తా ఎలాగంటే నేను ఒక పండితుడు వైష్ణవుడు మంచి పండితుడు ఫస్ట్ బాగా చదువుకుంటారు శాస్త్రాన్ని బాగా చదువుకుంటారు ఏమీ చదువుకోకుండా టీవీలకెక్కి ఏదో చెప్తూ ఉండడం అనేటువంటి దురదృష్టం ఈ ఛానల్స్ వచ్చిన తర్వాత వచ్చింది అని అందరూ అలా ఉండరు విశిష్టాద్వైతులు కూడా బాగా చదువుకుంటారు ఆ విశిష్టాద్వైతులు తక్కువ పండితులు తక్కువ ఈ కైంకర్యం దాసోహం ఈ హడావిడి తర్వాత వెంకటేశ్వర సుప్రభాతం చదవడం దీంతో పాండిత్యాన్ని సరిపెట్టుకోవడం లాగా అధికంగా ఉంటుంది కానీ అక్కడక్కడ ఉపనిషత్తులు భాష్యాలు చదివిన పండితులు అక్కడక్కడ కనపడతారు స్మార్కులలో అంటే శంకరాచార్యులలో పండితుల యొక్క సంఖ్య ఎక్కువ వాళ్ళతో పోలిస్తే సమాజంలో వీళ్ళు చాలా తక్కువే బట్ పోలిక చేసినట్లయితే వైష్ణవుల్లో పండితులు తక్కువగా కనపడతారు కానీ ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు మహావిద్వాంసులే ఉన్నారు చిన్నదీరు గారు మంచి పండితులే అలాగే రంగరా రంగరామానుజన్ గారు జీఎన్ రాబు గృహస్థైన ఆయన వెంకటాచల మహాత్మ్యం లేకపోతే వెంకటాచల ఇతిహాసమాల అంటూ చెప్తూ ఉంటారు శేషాచార్య గారు కాదు ఇంకొక ఆయన ఉన్నారు రంగరామానుజాచార్య గారు ఆయన రంగరామానుజాచార్య మంచి పండితుడే కానీ ఆయన ఆయన ఆయన పాండిత్యం స్థాయిని దిగదార్చుకుని ఈ ఇతిహాసమాలని కథలు చెప్తూ ఉంటాయి ఆయన పాండిత్యాన్ని ఎదురు మంచిది చెప్పచ్చు ఫస్ట్ అలాంటి పండితులు ఒక పండితులు ఆయన ప్రవచనం చెప్పినాడు అందరూ ఆయనకు అప్పచెప్పారు ఎందుకంటే విద్వాంసుడు కనుక ఆయన ఏం చేశాడు వేదంలోంచి ఒక మంత్రం ఒకటి లేవనొచ్చాడు ఋగ్వేదంలో మంత్రం ఆ మంత్రము ఈ కైకర్యమును సపోర్ట్ చేస్తుంది అన్నట్టు రంగ రంగ రంగనాథుడు గోదాదేవి తిరుపావై దీనికి సపోర్ట్గా ఋగ్వేద మంత్రాన్ని ఒకదాన్ని చెప్తున్నాడు ఏమన్నా ఆ మంత్రాన్ని బాగా సాగతీసి రబ్బరు స్ట్రింగ్ సాగతీసినట్టు సాగతీసి సాగతీసి సాగ అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఉంటే ఇంకా వడేసి సాగతీసి గోదావరికి మూడు పెడతాడు నేను కనపడితే అడుగులో ఉంటున్నాను ఏమండి ఏమిటండి అలా ఆ డ్యాన్స్ ఏమిటి అసలు ఆ మంత్రాన్ని అదే నా పద్ధతి అక్కడ ఏదో చెప్పబోయా అంటే గోదాదేవి మంత్రంలో ఎక్కడి నుంచి వచ్చింది ఋగ్వేదంలో ఒక గోదాదేవిని లాగుతాము ఇది పురాణం నుంచి వచ్చింది పురాణం కూడా కాదు ఇంత తర్వాత తిరుక్కోవాలయం నుంచి వచ్చిన గోదాదేవిని ఋగ్వేదంలోకి పట్టుకుపోయి పెడితే కానీ నీకు సంతృప్తి లేదా ఆ మంత్రాన్ని అంతలా సాగదీయాలా అని అడుగుదాం అనుకున్నాను కానీ ఆయన మనకి ఎక్కడ దొరుకుతారు ఉంటే చెప్పాను అలాంటి ప్రయత్నం మీకు దృష్టాంతం సరిపడిందండి కఠోపనిషత్తులో మంత్రం పట్టుకోవడం దాన్ని వడేసి సాగతీసి సాగతీసి సాగతీసి ఇదిగో మా ప్రధానాన్ని ఈ మంత్రం చెప్తోంది అని అంటున్నాడు కాఠతే పఠ్యతే కఠోపనిషత్తులో ఈ మంత్రం కనపడుతుంది మహత పరమం వ్యక్తం అవ్యక్త పురుష పర ఇది అంటే ఒక్క ముక్క తీసుకుంటాను దాని పైన ఉన్నది జనరల్ డిస్క్రిప్షన్ దాంట్లో ఎవరికి ఇబ్బంది కాదు ఎవరికి అది అనుకూలము కాదు ఎవరికి ప్రతికూలము కాదు అది వేదాంతులకు అనుకూలము కాదు సాంఖ్యులకు ప్రతికూలము కాదు అలాంటిది పైన పైన ఏమన్నా తెలుసునండి ఇంద్రియేభ్య పరాహ్యర్థ ఇంద్రియముల కన్ను ఉంది కన్ను ఉన్నందుకు శోభ ఏమిటి మంచి అందమును అందమైన రూపములు ఉండుగా అందమైన రూపాలు ఏమి లేవు వీడి కళ్ళు మాత్రం ఉన్నాయని ఒక చీకటి గదిలో బంధించి అనుకోండి కళ్ళు ఉండే ఉపయోగం ఏంటి కళ్ళు ఉన్నందుకు అందం ఏమిటంటే అందమైన రూపములు ఉండాలి వాటిని చూడాలి అప్పుడు కళ్ళకి శోభ చెవి ఉన్నందుకు అందమైన శబ్దములను వినాలి ముక్కు ఉన్నందుకు ఇగో ఇటువంటి సుగంధాన్ని అధ్యయనించాలి కాబట్టి ఈ రకంగా ఇంద్రియములకు చరితార్థతను కలిగించేది విషయములు శబ్దస్పర్శ రూపరస గ్రంథములు ఉండబట్టి ఈ ఇంద్రియాలకి కొంత శోభ వచ్చింది కాబట్టి ఇంద్రియముల కంటే విషయములు గొప్పది ఇంద్రియేభ్య పరం మన ఇది గ్రంథము అని మనస్సు తెలుసుకుంటుంది మనస్సు లేకపోతే గ్రంథం వేస్ట్ మనస్సు లేకపోతే రసం వేస్ట్ కాబట్టి అర్థముల కంటే మనస్సు గొప్పది మనస పరమవ్యక్తము మనస్సు కంటే అవ్యక్తము గొప్పది అవ్యక్తం అనే మాటను అలాగే పట్టుకోండి చర్చ అంతా అదే పురుష పర ఓహో మహత పరమం వ్యక్తం ఇది నా కఠోపనిషత్తు పుస్తకం అని తెచ్చిపెట్టాను ఆ బూట్లో ఉంది కఠోపనిషత్తు పుస్తకం ఇది కఠోపనిషత్తు అయితే ఒక ఇంద్రియ అర్థేభ్యశ్చ పరం మన మనసస్సు పరా బుద్ధి గీతలో కూడా గీతలో కూడా ఏదో కొద్ది భేదంతో ఉంటే ఉంటుంది మనస్సు కంటే బుద్ధి గొప్పది మనస్సుకి బుద్ధికి తేడా ఏమిటో తెలుసునండి మనస్సు లిస్ట్లెస్ థింకింగ్ ఉంటుంది ఈ థాట్ నుంచి ఆ థాట్కి ఆ థాట్ నుంచి ఆ థాట్కి ఎలా పోతూ ఉంటుంది దాన్ని వికల్పము అంటారు సవికల్పం మన లిస్ట్లెస్ థింకింగ్ బుద్ధి ఏమిటో తెలుసునండి ఏకాగ్రమైన థింకింగ్ నిశ్చయాత్మక బుద్ధి ఎప్పుడైనా మీరు ఆలోచించండి మీరు లిస్ట్లెస్ గా ఆలోచిస్తూ ఇక్కడ ఈ ఆలోచన ఆలోచన చేస్తూ ఉన్నారనుకోండి అది మనస్సు అప్పుడు మీ చేతికి ఒక వంద రూపాయలు కట్టించి దీన్ని లెక్క పెట్టండి అని ఇచ్చామనుకోండి అప్పుడు మీరు ఇంకా అన్ని ఆలోచనలు జారిపోతాయి కేవలము ఈ లెక్క ఈ కర్త కరెక్ట్ గా డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు దట్ ఈస్ నిశ్చయాత్మిక బుద్ధి ఇప్పటికి డెబ్బై మూడు కాగితాలు వెళ్ళాయి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు అట్ ఎవరి స్టేజ్ మీరు నిశ్చయంగా ఆ సంఖ్యను చెప్తూ ఉంటారు అగో దాన్నే నిశ్చయాత్మిక బుద్ధి దీనికోసం మీరు ఏదో గుహల్లో తపస్సు చేసేవాళ్ళు వాళ్ళు అవి అయిపోకలేదు ఇందులోనే మనస్సు ఉంటుంది ఇటు అటు ఇటు సంచారం చేస్తూ ఉంటుంది మనస్సు సడన్ గా మీరు ఒక ఐటమ్ మీద ఫోకస్ చేసేసి దాన్ని తెలుసుకునేటువంటి సందర్భంలో దాన్ని బుద్ధి అంటారు అది నిశ్చయాత్మిక బుద్ధి ఆ మనస్సు కంటే ఈ బుద్ధి గొప్పది తర్వాత బుద్ధేరాత్మ మహాంతర బుద్ధి కంటే మహత్తత్వము గొప్పది మహత పరమం బుద్ధి కంటే మహత్తత్వము గొప్పది ఇదంతా మనం చర్చ చేయబోతున్నాము అనప్పుడుదే ఉచన గణక చెప్తాం జిష్టి బుద్ధి కర్పతే సమష్టి బుద్ధి గోపతే మహా తప పరమం్యత్వం అవ్యక్తం మహత్తు కర్పతే సమష్టి బుద్ధి కంట కూడా అవ్యక్తం వొప్పది అవ్యక్తం అంటే ఈశ్వర్ యొక్క మాయా శక్తి కంజ్యక్తం ఓని పేట్ కానిదిది అవ్యక్తం ప్రథానం అంటాడు నో అవ్యక్త పురుష పర అవ్యక్తము కంటే పురుషుడు గొప్పవాడు పురుషుడు అంటే మనమే ఉంటాం పురుషోత్తముడు ఈశ్వరుడు గొప్పవాడు కానీ వీడేమంటాడు పురుషుడు అంటే జీవుడు ఈశ్వరుడు లేడు జీవుడు చేతను అవ్యక్తము జడము ప్రధానము ప్రధానమైన జడమైన ప్రధానము కంటే చేతనుడైన పురుషుడు గొప్పవాడు పురుషుడు ఎంతమంది అనేకము మరి పురుషోత్పర అని ఏకవచనమే ఉంది అది పెద్ద సమస్య కాదు ఆవు పాలను ఇచ్చును అంటే ఆవు ఒక్క ఉంటుందనా అదిగా జాతవు ఏకవచనం ఆవు పాలను ఇచ్చును అంటే ఈ సృష్టిలో అనేక ఆవులు ఉంటాయి అవన్నీ పాలిస్తాయని అభిప్రాయం అంతేగాని ఏదో ఒక ఆవు పాలను ఇచ్చును అని కాదు కాబట్టి పురుషులు అనేకము జీవులు వాళ్ళందరూ వాళ్ళు చేతనము ఈ అవ్యక్తము ప్రధానము కంటే పురుషుడు శ్రేష్ఠుడు ఈ ప్రధానం అనేది ఈ జగద్రూపముగా ప్రకటమవుతుంది వీడి పురుషుని యొక్క భోగము కొరకే ప్రకటమవుతుంది అని వాళ్ళ సిద్ధాంతం అలా ప్రతిపాదించారు ఇక్కడ వాళ్ళ సిద్ధాంతంలో ప్రధానము అనే మాట పడతారు ఆ ప్రధానము కంటికి కనపడుతుందా కనపడదు అవ్యక్తం అంటే ఏమిటి కంటికి కనబడనిది అదిగో ఆ అవ్యక్తము మా ప్రధానము ఆ మంత్రంలో ఏదో ఉంటుంది ఏమని చాలా ప్రేమ గలది ఏదో రసభావతి ఏదో ఏదో ఉంటుంది ఋగ్వేదం అదిగో ఆమె మా గోదాదేవి ఏ అన్నట్టు ఎక్కడైనా కొంచెం స్త్రీలింగ శబ్దం కనపడి రసమును ప్రేమను దానికి రిలేటెడ్ గా ఉన్న పదం ఒకటి కనపడితే ఇంకా మిగతా మంత్రంతో సంబంధం కదా ఒక్క ముక్క కనపడి ఒక్క ముక్క పట్టుకుని అదిగో అదే మా గోదాదేవి అన్నాం తిరుపతి ప్రవచనాల్లో ఇదో ఇదో నాటకం నడుస్తూ ఉంటుంది what you mean by think పండితుడికి తిరుపావై చేస్తే అది కొంత గంభీరంగా ఇప్పుడు నేను చెప్పిన ధోరణిలో నడుస్తుంది పండితుడు కానీ వాడు తిరుపావై చేస్తే ఆ తమిళ ముక్కలు పడుతుంది దాని ఇంటి తెలుగులోకి ఏదో అదే గోపికలు వాళ్ళు వచ్చారు గద్దలు వెళ్తున్నారు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు ఎవరు చేసినా అదే చెప్పేది అదే కానీ పండితుడు చెప్పినట్లయితే ఓ మంత్రం ఉంటుంది అక్కడ బడిత్త సూక్తం ఏదో ఏదో లేవనెత్తుంది ఏదో ఉపయోగ మంత్రం వస్తుంది పట్టుకొస్తుంది వచ్చి చాలా గంభీరంగా సుస్వరంగా మంత్రాన్ని చెప్తాడు చెప్పి దానికి వ్యాఖ్యానం మొదలుపెట్టి ఆ మంత్రంలో గోదాదేవి ఉందని చెప్తాడు అనేప్పుడు వీళ్ళందరూ మహానంద పడిపోతూ ఇంట్లో ఉంటారు తెలవాల్సిన తెలవదు భాగంలో ఉంటుందా ఇది ఎట్లీ మార్నింగ్ ఉంటుంది సో ఇలా చేస్తూ ఉంటారు నిద్ర లేపడమే కదా good good exercise early morning స్నానం అది చేసి కూర్చుని ఈశ్వరుని ధ్యానించడం పాటు బాగుంది కానీ ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు ఒక ఆయన తిరుపతికి వెళ్ళారు ఒక ఆయన పెద్ద ఆయన ఆయన మొట్టమొదటిసారి అసలు ఆధ్యాత్మిక ప్రసంగానికి వెళ్ళడం మొదటిసారి వెరీ ఫస్ట్ టైం తిరుపాలకు వెళ్ళారు పెద్ద ఆయన ఇంకో పెద్ద ఆయనతో పాటు వెళ్ళారు వెళ్ళి వన్ వీక్ వరుసగా వెళ్ళి ఇంకా రావాలా కాలేజ్ వాదేశారు అప్పుడు ఇంకొక ఆయన ఆయన్ని నా క్లాసును పట్టుకొచ్చారు ఇప్పుడు రాలేదు అప్పట్లో పట్టుకొస్తే వచ్చి ఒక క్లాసు విని అమ్మయ్యా ఇదేదో కొంత తేడాగా ఉందండి ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రవచనాలను వన్ వీక్ వెళ్ళి చూసాం ఏమీ లేదండి శ్రీకృష్ణుడిని నిద్ర లేపడం తప్ప ఇంకా నాకు ఏమీ కనపడలేదు వన్ వీక్ అదే అని చెప్పాడు వన్ వీక్ అదే వన్ వీకే విన్నాడు అంటే పక్క ఆయన అన్నాడు మీరు వన్ వీకే వచ్చారు ఫార్టీ డేస్ అదే ఉంటుందా కాబట్టి అలా అవ్యక్తమ ఉందిగా అవ్యక్తం అంటే అర్థం ఏమిటి ఈ ప్రేమ గలది అని ఉంది కదా మంత్రంలో ప్రేమ గలది ఎవరు గోదావరి కదా మరి మిగతా పదాలు మిగతా పదాలు సంగతి చూద్దాం ముందు ఈ పదానికి కుదిరిందా లేదా గోదావరి మీకు ప్రేమ ఉందా లేదా చెప్పు ఉంది మరి అయితే ఈ మంత్రం గోదావరినే చెప్తోంది దేవాంతకు ఆ రకంగా అవ్యక్తం అంటే అర్థం ఏంటి చెప్పండి పండితులు మీరు అంటే కంటికి కనబడదు ప్రధానం కంటికి కనపడుతుందా లేదా ప్రధానం నుంచి పుట్టిన జగత్తు కంటికి కనపడుతుందా జగత్తు కంటికి కనపడుతుంది ప్రధానం ఇంద్రియ గోచరము కాదు అదే మరి అదే కదా నేను చెప్పేది అదే కదా కాబట్టి ఇప్పుడు చెప్పు మా ప్రధానం వేదంలో ఉందంటావా లేదంటావా ఉంది ఇదిగో అదే తత్ర ఏ ఏవా జన్మాన యత్క్రమాశ్చ మహదవ్యక్తపురుషా స్మృతి ప్రసిద్ధా తే ఇహ ప్రత్యభిజ్ఞాయంతే స్మృతి అంటే కపిలుని యొక్క స్మృతి కపిల కపిల సిద్ధాంతం కదా ఇది సాంఖ్య సిద్ధాంతాన్ని కపిలుడు చెప్పినాడు కపిల మహర్షి చేత బోధింపబడిన స్మృతి దాంట్లో ఆయన ఏం చెప్పాడంటే చూడు సమష్టి బుద్ధి అని చెప్పాడు దానికంటే గొప్పది ప్రధానము దానికంటే గొప్పది పురుషుడు అని చెప్పాడు ఏమండి క్రమం ఎలా చెప్పాడు సమష్టి బుద్ధి కంటే అవ్యక్తము గొప్ప ప్రధానము గొప్పది ప్రధానము కంటే చేతనుడైన జీవుడు గొప్ప అని చెప్పాడు ఈశ్వరుని గొప్ప అని చెప్పాడు అక్కడ వనస ఎలా ఉందో చెప్పారు కదా ఈ మంత్రంలో రండి ఇక్కడ ఎలా ఉంది వనస మహత్తత్వము దానికంటే గొప్పది అవ్యక్తము అవ్యక్తము కంటే గొప్పది పురుషుడు అయితే ఇక్కడ మహత్తత్వము అక్కడ మహత్తత్వము ఒకటవచ్చు కాక కానీ ఇక్కడ అవ్యక్తం మంత్రంలోని అవ్యక్తం వాళ్ళ అవ్యక్తం వాళ్ళ ప్రధానం వేరు వేరు ఇక్కడ పురుషుడు పరమాత్మ పురుషోత్తముడు వాళ్ళ పురుషుడు వేరు వేరు ఇక్కడ పురుషుడు ఒక్కడు అక్కడ పురుషుడు అనేకము చాలా తేడాలు ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టేసేయండి ఆ వరస చూసుకోండి మీరు ఇక్కడ మంత్రంలో వరస ఏమున్నది మహత్తత్వము కంటే అవ్యక్తము అవ్యక్తము కంటే పురుషుడు గొప్ప అనుంది కదా మా స్మృతిలో ఏం చెప్పారు మహత్తత్వము కంటే ప్రధానము ప్రధానము కంటే జీవుడు గొప్ప అని చెప్పారు కదా కాబట్టి ఆ వనసు చూసుకోండి మూడు ఉన్నాయి ఆ మూడు దీనికంటే అది గొప్ప దానికంటే అది గొప్పదా అని పెట్టి ఉంది అదే వరసలో మీకు ఉపనిషత్తులో కూడా కనబడుతోంది ఇది ఎలా ఉందో చెప్పమంటారా ఆ రసవతి అంటే ప్రేమ రసము గలావిడ నిద్ర లేచింది ఏదో సుష్మాపానం ఏదో ఉంటుంది మనకి అదో నిద్ర అనే మాట అక్కడ ఉందిగా ఇక్కడ రసం అనే మాట ఉంది కదా ఇంకేం కావాలి మీకు ప్రేమ ఉన్నది నిద్ర ఉన్నది కాబట్టి మా బోధాలు నేను విన్నాను నేను అతిశయోక్తి చెప్తున్నాను అనుకోండి ఇటొచ్చి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను సత్యాన్ని కడవా హోకా హత్యాకరణ కాబట్టి అలాగనమాట కాబట్టి మనసు చూసుకోండి పదాలు కొంచెం తేడా ఉన్నాయి మేము మహత్య అన్నారు మంత్రము మహత్య అంటుంది అది కూడా మాకు అనుకూలం మేము ప్రధానం ఉన్నాం మంత్రం అవ్యక్తం ఉంటుంది అది అది మాకు అనుకూలమే ఎందుకంటే మా ప్రధానం కూడా అవ్యక్తమే కనుక మేము పురుష అన్నాం మంత్రం కూడా పురుష అనే ఉంటుంది క్రమం సరిపడింది కాబట్టి ఆ వేద మంత్రము ఉపనిషత్ మంత్రము మా సిద్ధాంతాన్ని చెప్తోంది నిత్యభిజ్ఞానంటే అంటే అంటే మా కపిల స్మృతి చదువుకుని లేదా కఠోపనిషత్తు చదువుతుంటే ఆ స్మృతి చదువుకున్నారు ఆ సంస్కారాలన్నీ మీకున్నాయి ఇక్కడికి మహత పరమ అనే ఆ స్మృతిలో ఉన్నవే ఇక్కడ చెప్పారే అని మనకి ఆ గుర్తు వచ్చేస్తుంది ప్రత్యభిజ్ఞ అంటే ఏమైందనమాట ఆ స్మృతిలో చెప్పిన విషయాన్ని వేదము సమర్థించినట్లయినది ఇదంతా పూర్వపక్షం పత్ర అంటే ఆ మంత్రం తీసుకోండి మీకు ఆ మంత్రంలో ఏం చెప్పారు మూడు చెప్పారు ఏ మూడు స్మృతుల్లో చెప్పారో అవే మూడు ఇక్కడ చెప్పారు స్మృతుల్లో ఏ పేర్లు ఉన్నాయో అవే పేర్లు ఇక్కడ ఉన్నాయి మహత్ అనే పేరు ఇక్కడ అక్కడ సమానంగా ఉంది పురుష అనే పేరు కూడా అక్కడ ఇక్కడ సమానంగా మధ్యలో ఒక్కటి కొంచెం తేడా ఉంది దాన్ని మనం సర్దుబాటు చేసుకోవచ్చు రెండు పేర్లు సరిపడిపోయాయి కదా తర్వాత ఏ వరసలో స్మృతిలో చెప్పారో ఇక్కడ మంత్రంలో కూడా అదే వరసలో కాబట్టి అది ఇదే అని కాబట్టి అక్కడ మా మంత్రంలో మంత్రంలో ఏం చెప్పారు మహత్వ అవ్యక్తము పురుషుడు చెప్పారు మేమేం చెప్పాము మహత్వ ప్రధానము పురుషుడు అని మేము చెప్పాం కాబట్టి అది ఇదే ప్రత్యభిజ్ఞ అంటే అది ఇదే అని గుర్తుపట్టడాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు ఇక కొంచెం ఆ ప్రత్యభిజ్ఞకు చిన్న తేడా వచ్చింది ఎక్కడ అవ్యక్త శబ్దం దగ్గర తేడా వచ్చింది వాళ్ళు ప్రధానం ఉన్నారు మంత్రం అవ్యక్తం ఉంటుంది దాన్ని వీడు అడ్జస్ట్ చేస్తున్నారు ఎలాగా తత్ర అవ్యక్తమితి కొంచెం ముందుకు వెళ్ళి స్మృతి ప్రసిద్ధం ప్రధానమభిధీయతే వాక్యాన్వయం చెప్తున్నాను నేను మీరు అలా నేను చెప్పకపోతే మీరు వాక్యాన్ని అన్వయించడం కష్టం అవుతుంది అయితే మీరు అనొచ్చు వాక్యాన్ని మాకెందుకు కాకుండా మీరే చెప్పుకోండి మేము పాఠం వినేసి వెళ్ళిపోతామని మీరు అనొచ్చు బట్ మరి నేను అలా చెప్పను కదా కాబట్టి వాక్యాన్వయం ఎలా ఉంటుందో చెప్తున్నాను ఇప్పుడు వాక్యం చదవండి తత్ర అవ్యక్తమితి స్మృతి ప్రసిద్ధే శబ్దాదిహీనత్వాచ నవ్యక్తమవ్యక్తమితి వ్యుత్పత్తి సంభవాత్ స్మృతి ప్రసిద్ధం ప్రధానమభిధీయతే ఇప్పుడు మహత్తుకి మహత్తు సరిపడింది పురుషుడికి పురుషుడు సరిపడింది అవ్యక్తాన్ని ప్రధానానికి సరిపెట్టాలి సరిపెడితే మీకు క్రమంతో సహా మా స్మృతిలో చెప్పిందే అక్కడ వేదంలో చెప్పారు అని సెటిల్ చేసేస్తాం ఓకే సరిపెట్టండి అయితే ఆ పని చేస్తున్నాడు పూర్వపక్షి తత్ర తత్రగా మూడింటి అవ్యక్తం అవ్యక్తమనే పదము ఏం చేస్తుంది ఆ పదము స్మృతి ప్రసిద్ధం ప్రధానం అభిధీయతే అవ్యక్తం అని చెప్పినప్పుడు ఆ పదము చేత మా కపిల స్మృతిలో ప్రసిద్ధంగా నేను చెప్పుకునేటువంటి ప్రధానము జగత్ కారణము జడమైన ప్రధానము జగత్ కారణము అనేది ఏది కలదో అది ఏ అవ్యక్త శబ్దం చేత చెప్పబడుతూ ఉన్నది ఓకే ఈ రోజుల్లో మీకు ఒక లక్షణం కనపడుతుంది అదేమిటంటే వేదంలో చెప్పిన దాన్ని సైన్స్ సపోర్ట్ చేస్తోంది అని మనం చెప్పే ప్రయత్నం చేస్తాం తద్వారా వేదానికి మహిమను తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తాం ఎందుకంటే ఆధునిక సమాజంలో సైన్స్కి ప్రతి ప్రతిభ ప్రమాణత పెరిగింది కనుక వేదంలో చెప్పింది మా సైన్స్లో చెప్పారండి అని వేదానికి ఒక వన్నె తెచ్చుకొచ్చి ప్రయత్నం చేస్తాం తప్పేం లేదు అలా చేస్తూ ఉంటాం ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు ఈయన రివర్స్ వీడు సైంటిస్టులు సాంఖ్యులు సైంటిస్టులు సైంటిస్టులు ఏమని చెప్తారు జగత్ ఎక్కడి నుంచి పుట్టిందంటే ఓ బాల్ నుంచి పుట్టిందని చెప్తారు ఆ బాల్ అంటే వాళ్ళ ప్రధానం అనమాట అది ప్రధానం ఆ బాల్ పగిలి బిగ్ బ్యాంగ్ ఇంకా స్థూలంగా చెప్తున్నా దాంట్లో చాలా వివరాలు ఉంటాయి సో ఆ బిగ్ బ్యాంగ్ వల్ల జగత్తు పుట్టిందని చెప్తారు అయితే ఆ బాల్ని పగలగొట్టినవాడు దేవుడు అనేవాడు ఒకడున్నాడు అంటే అది మాకు తెలియదు అంటారు అది నేను ఎరగం మాకు అలాగే ఎక్కడ మైక్రోస్కోప్ లో కనపడలేదు మైక్రోస్కోపో టెలిస్కోపో వాళ్ళు అని వీళ్ళు న్యూట్రల్ గా ఉండిపోతారు కానీ సాంఖ్యులు ఏమన్నారో తెలిసిన ఆ బాల్ అంటే మా ప్రధానమే అది తనంత తానే పగులుతుంది తప్ప దాన్ని పగలగొట్టేటువంటి ఈశ్వరుడు అనేవాడు వేరే ఎవరు లేరు అని వీళ్ళు కొండ బదలగొట్టి చెప్పేస్తారు కాబట్టి ఒక రకంగా మన ఆధునిక కాస్మాలజిస్టులను పోలిన సైంటిస్టులు ఉన్న పరిస్థితి ఏమిటంటే వీళ్ళ ఉన్న కాలము అట్టిది ఆ కాలము సైంటిఫిక్ థింకింగ్కి ప్రసిద్ధమైన కాలము కాదు అది ఫిలసాఫికల్ థింకింగ్కి ప్రసిద్ధమైన కాలం కాబట్టి వాళ్ళు ఏం చేయాల్సి వచ్చింది వాళ్ళ ని ఫిలసాఫికల్ థింకింగ్ తోటి అంటే ఉపనిషత్తుతో ముడిపెట్టి సపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది అర్థమైందండి తరువాతి కాలంలో ఏమైంది ఈ మిడివల్ పీరియడ్ వచ్చి భారతీయులు దాసులుగా ఒక వెయ్యి సంవత్సరాలు దాస్యంలో రగ్గి ఆ కాలంలో వీళ్ళు సద్గుణాలను అన్నింటినీ కోల్పోయారు కోల్పోయి అటు సైంటిఫిక్ థింకింగు కోల్పోయారు సంఖ్యలకు ఉండే సైంటిఫిక్ థింకింగ్ వీళ్ళకి లేకుండా అయిపోయింది ఫిలసాఫికల్ థింకింగు కోల్పోయారు కోల్పోయి కాకమ్మ కథలు చెప్పుకుంటూ బతికేటువంటి స్థితికి చేరుకున్నారు కథలు చెప్పుకుంటూ బతకడం ఏవో ఆ కథలకి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాదు హ్యాండిల్ చేసి వాడికి అంచేత వీళ్ళు ఏం చేశారు హ్యాండిల్ చేయటం మానేసి గోకర్ణుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఈ గోకర్ణుడు ఏం చేశాడంటే తండ్రిని ఎప్పుడూ సేవ చేయలేదు ఆయన బెంగళూరు నుంచి తర్వాత కొన్ని తల్లైనా ఉంది కదా ఎవరికైనా సేవ చేయొచ్చు కదా అంటే వీడు క్లబ్బులు ప్యాకాట్లు అన్నీ మరిగి తాగుడు అంతా మరిగి తల్లికి కూడా ఏ సేవ చేయలేదు ఆవిడ కూడా బెంగ పెట్టుకుని కృషించి చిక్కిపోయి ఆవిడే చచ్చిపోయింది తల్లి కూడా చచ్చిపోయేప్పటికీ ఇంకా వీడికి ఆటంకులు కలిపి ఇంటికి వచ్చేప్పుడు తల్లి ఎర్రనైనా ఆలస్యంగా వచ్చావు తొందరగా రావద్దా రాత్రి గంటగా రావడం అని అప్పుడప్పుడు ఆవిడ సాధిస్తూ వీళ్ళు కొంచెం కంట్రోల్లో పెట్టే అయినా చేసి ఇప్పుడు ఆటవిడి పడిపోయింది పై పడిపై చేసేది తెలుసునండి ఐదుగురు వేశ్యాలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను ఇంతకుముందు వేశ్యాగృహాలకు పోయి అక్కడ వాళ్ళతో కలిసి డ్యాన్సులు పెక్కట్లో ఆడుతూ కలక్షణం చేసి వాళ్ళు మద్యపానము చేస్తూ ఇప్పుడు ఇంటినే ఒక వేశ్యాగృహం కింద మార్చేసి ఐదుగురిని తీసుకొచ్చుకొచ్చుకున్నాను వాడి దోస్తులు వాళ్ళు తర్వాత ఇతర దోస్తులు వస్తూ ఉంటారు పేకాటాడుతూ ఉంటారు తాగుడు అది నడుస్తూ ఉంటుంది ఈ విధంగా వాడు మహాపాపంగా బతికి బతికి బతికి ఆఖరికి చచ్చిపోయాడు అయితే చచ్చిపోయే ముందు ఏం చేశాడంటే భాగవతం రెండో స్కంధాన్ని ఎవరిలో పక్కింటి వాళ్ళు ఉంటే వీడికి ఏమిట్రా చెప్పుకుంటున్నారని అలా మనసం మీద పడున్నాడు ఆస్తంతా పోయింది వయస్సు అయిపోయింది వేష్యులు వెళ్ళిపోయారు పేకాట మిత్రులందరూ ఇంకో చోటకు పోయారు వీడు ఒక్కడో వాడు అయి పడున్నాడు పక్క గదిలో పక్క ఇంట్లో భాగవతం వాళ్ళు చెప్తే శీర్షకు వాచారితో ఏదో అది వీడు రెండు చెవులు మాటలు వీడి చెవిలో పడ్డాయి పడేప్పటికీ ఈ లోపల ప్రాణం పోయి యమదూతలు పట్టుకుపోదామని వచ్చారు ఎందుకంటే వీడి పాపాల విష్ణు ఇంత అంతా కాదు ఈ లోపల విష్ణు దూతలు వచ్చేసి భాగవతం విన్నవాళ్ళు మీరు పట్టుకెళ్తారా భవన్గా వెళ్ళిపోండి అని వెళ్ళిపోతుంది ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అదే కథ అజామిల్లుడు అనే పేరు తీసి గోకర్ణుడు అనే పేరు అది తీసి మరొకటి నిగమ శర్మ నిగమ శర్మ వృత్తాంతము విన్నారా తెలుగులో పెద్ద కావ్యం ఏ ఎక్కడికి వెళ్ళినా ఇదే కథ ఇదే స్టోరీ ఐటమ్ మన ఫార్ములా హిందీ సినిమాలు తెలుగు సినిమాలు ఉంటాయి చూసారా అలా ఇవే కథలు ఇది కథ ఎందుకు ఈ కథ ఇప్పుడు ఈ కథను ఏం చేసుకోవాలి దీంతో ఏ సమాజం ఎలా తయారైంది అంటే ఇటు సైంటిఫిక్ థింకింగ్ ఇది వినోదకాలు ఇచ్చేసారు అటు ఫిలసాఫికల్ థింకింగ్ ఇది వినోదకాలు ఇచ్చేసి పురాణాల పేరుతో కావ్యకంఠ గణపతి గారు వాపోయినట్టుగా ఎందుకు త్వరగాని కాకమ్మ కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నారు జనులు అంతేకాదు ఒక పెద్ద సిస్టమ్ ఆఫ్ రిచువల్స్ ని ఈ బేసిస్ మీద నిర్మాణం చేస్తుంటారు యాభై ఏళ్ల క్రితం లేని రిచువల్స్ అన్ని పురాణ గాథల బేసిస్ మీద నిర్మాణం చేసి పెట్టారు యాభై వంద సంవత్సరాల్లో తయారు చేసేసి రిచువల్స్ తర్వాత ఓ చెరువు ఉంటుంది ఆ చెరువును శుభ్రంగా అనే జ్ఞానం ఉండదు రామనవమి నాడు ఒక చెక్క ఒకటి పెట్టి దాంట్లో రాముని కూర్చుంటే ఇలా తిప్పి బాల్యాన్ని వాయించుకునే లోపల పెట్టడం దానికి మాత్రం మొత్తం గ్రామం అంతా తయారు మొన్నటి పొద్దున్న ఆ చెరువు దగ్గర చూస్తే వీళ్ళు పారేసినటువంటి చెత్తతోటి అది కూలిపోతుంది మళ్ళీ ఆ చెరువు ముఖం వీళ్ళు ఎప్పుడు చూస్తారంటే రామనవమి వచ్చినప్పుడు మళ్ళీ అంతకు ముందు రోజు నలుగురు ఐదుగురు సఫాయి కర్మచారి వచ్చి వాళ్ళు తిట్టుకుంటూ ఆ జగన్ కొంచెం శుద్ధి చేసి ఆ పెప్పను పట్టుకొచ్చిన తోట కొంచెం శుద్ధి చేసి వాళ్ళు దేవుడుకు లేచారు ఆ లెవెల్కి తీసుకొచ్చారు రిచువలిజం చెరువు ఉంటే దాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి కానీ ఓ చిన్న తెప్ప ఒకటి పెట్టి దాంతో రాముని కూర్చోబెట్టి ఇలా తిప్పి వాద్యాలు చేస్తే ఏమైనట్టు వాట్ ఈస్ అదో రిచువల్ దానికి తెప్పోత్సవం అని పేరు what kind of ritual it is కాబట్టి ఇటు ఫిలాసఫీ కాదు అటు సైన్స్ కాదు వీళ్ళని అంటే నేను మీకు కంపారిజన్ ఇస్తే మీకు విషయం అర్థమవుతుందని కంపేర్ చేశాను కాబట్టి వీళ్ళు చూడండి వాళ్ళ వాళ్ళ సైంటిఫిక్ సైన్స్ వాళ్ళ తెలుసున్న సైన్స్ అది ఆ సైంటిఫిక్ థింకింగ్కి ఫిలసాఫికల్ సపోర్ట్ని గ్యాదర్ చేసేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేశారు చేసి ఏమంటున్నారంటే ఇక్కడ అవ్యక్త శబ్దం చేత స్మృతి ప్రసిద్ధమైనటువంటి అంటే కపిల స్మృతికారుడు చెప్పిన ఏ ప్రధానము కలదో అదియే చెప్పబడుతోంది మా ప్రధానాన్నే మీ కఠోపనిషత్తు చెప్తుంది అంటే మేమేమవుతాం మీరే కాదు వైదికులు మేము కూడా వైదికులమే అని వేదానికి ముడిపెడుతున్నాం ఎందువల్ల అంటే చూడండి మా స్మృతిలో ప్రసిద్ధి ఉంది కపిల స్మృతిలో ఏమని ఈ ప్రధానం అనేది నవ్యక్తం ఇది అవ్యక్తం అని ప్రసిద్ధి ఆ ప్రధానము అవ్యక్తమని మేము ప్రసిద్ధిగా చెప్పుకుంటున్నాం ఎందుకని ప్రసిద్ధి అది అవ్యక్తమైనది అంటే అది వ్యక్తము కాదు అంటే ఇంద్రియ గోచరము కాదు ఎందువల్ల శబ్దాధిహీనత్వ దాని ఎందుకు శబ్దం లేదు ప్రధానమునందు శబ్దముంటే చెవికి వినపడేది ప్రధానమునందు రూపముంటే కంటికి కనపడేది రసముంటే ఆ నాలుకకు రుచి తెలిసేది గంధం ఉంటే ముక్కుకి ఆఘ్రానింపబడేది ఇటువంటివేమీ లేవు లేకపోతే అందువల్ల ఏమనిపించింది వ్యక్తం అనేటువంటి నిర్వచనానికి చక్కగా కుదిరినది మేము అలా చెప్పుకుంటున్నాం కూడా ఈ ప్రధానము మీ మీ అవ్యక్త శబ్దాన్ని చూసి నేను చెప్పలేదు మేము తొలగించి అలా చెప్పుకుంటూనే ఉన్నాం నా వ్యక్తం అవ్యక్తం అని మేము చెప్పుకుంటున్నాం ఆ వ్యుత్పత్తిని మేము చెప్పుకున్నాం ఆ విధంగా మా స్మృతిలో ప్రసిద్ధమై ఉన్నది కాబట్టి ఈ మంత్రంలో చెప్పినటువంటి అవ్యక్తం ఏది కలదో అది మా స్మృతిలో మేము గా చెప్పుకునేటువంటి ప్రధానమే బోధిస్తోంది నేను చెప్పాను కదా మీకు ఋగ్వేద మంత్రం దృష్టాంతం అది గుర్తుపెట్టుకోండి రసమయ్యనో ఏదో ఉంది ఏదో రసశబ్ద రసో వయస రస కోర్చేస్తే తింపాలి రసో వయస రసగృహ్యేవాయులబ్ధ్వానందీ భవతి అది రసము ఆ పరమాత్మ రసము రసమును పొందే ఆనందమును పొందు అంచేతనే మనం దేవుడికి శ్రీకృష్ణ భగవానుడికి తెల్లవారు భావన పెట్టేటువంటి నైవేద్యంలో మనం చక్కగా నేతిని అధికంగా వేస్తాము ఆ నేతి యొక్క రసంతో పొంగలి ప్రకాశిస్తూ ఉంటుంది దానిని మనం భక్షించినప్పుడు ప్రసాదం దేవుడికి సమర్పించి దేవుడికి సమర్పించేప్పుడు దాంట్లో ఇలాచి వేయాల్సి ఉంటుంది కాజు వేయాల్సి ఉంటుంది నేతిని అధికంగా వేసి దాన్ని దేవుడికి సమర్పించి ఆ శ్రీకృష్ణ సమర్పితమైనటువంటి ఆ భక్ష్యాన్ని ఆ గోపికలందరూ కూడా ఎంతో ప్రేమతో అరగించినారు కాబట్టి మనందరం కూడా దాన్ని ప్రేమతో అరగించినట్లయితే మనకి రసానుభూతి కలిగి ఆనందము కలుగును అని తైత్రీయ మంత్రాన్ని